ఆశాంతము ఈ గ్రంథము ప్రాసయతుల్ శబ్దగణము భావముయుక్తుల్ చూచి సరిపడని చోటను ఈ సభలో పెద్దలెల్లా ఇది దిద్దవలెను దిద్ది ఇదే నా మదికి అద్దవలెను మీసాటి వారికి లేదుంటే నాసాటి వారి ప్రత్యేసాటి కాకుండు ఇది దిద్దవలను దిద్ది ఇదే నామది కదవలను